के पुनः अनेन द्वन्द्वमोहेन निर्मुक्ताः सन्तः त्वाम् विदित्वा यथाशास्त्रम् आत्मभावेन भजन्ते इति अपेक्षितम् अर्थम् दर्शयितुम् उच्यते येषाम् त्वन्तगतम् पापम् जनानाम् पुण्यकर्मणाम् ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते माम् दृढव्रताः येषाम् तु पुनः అంతగతం సమాప్తప్రాయం క్షీణం పాపం జనానా పుణ్యకర్మణ పుణ్యం కర్మ ఏషాం సత్వశుద్ధికారణం విద్యతే తే పుణ్యకర్మాణ తేషాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహనిర్ముక్తా యథోక్తేన ద్వంద్వమోహేన నిర్ముక్త భజంతే మాం పరమాత్మానం దృఢవ్రతాः ఏవమేవ పరమార్థతత్వం నాన్యథా ఇది ఏవం నిశ్చితవిజ్ఞానా దృఢవ్రతా ఉచ్యంతే